స్మృతి పురాణామాలయం పన్నాయం భగవత్పాదశంకరం లోకశంకరం పరోక్ష పరోక్షమపరోక్షం అయింది అశ్లోకం అయింది అజ్ఞానావృతి విక్షేప ద్విధ జ్ఞానతృప్తయ శోకాపదమ యోజనీయాశిలాత్మని మళ్ళీ అజ్ఞానావృతి విక్షేప విజిత్ జ్ఞానముక్తయా योजनीयाश्चिदात्मनि ఆ సంగ్రహాన్ని చదువుతున్నాము ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారు చేసిన సంగ్రహాన్ని చదువుతున్నాం ఆ సంగ్రహంలో ఏమైందంటే గరజన శ్లోకము పరోక్షమపరోక్షంచ అది ఇరవై రెండవ శ్లోకం ఈ శ్లోకము ఇరవై ఎనిమిదవది అంటే మధ్యలో ఐదు శ్లోకాలు గడిచాయి ఈ ఐదు శ్లోకాల్లో ఈ విషయాలు చెప్పారు అజ్ఞానము ఆవృతి విక్షేపము రెండు రకముల జ్ఞానము తృప్తి అనే ఐదు విషయాలు చెప్పారు ఈ ఐదు విషయాలు ఏ సందర్భంలో చెప్పారంటే రజ్జు భ్రాంతి అనే సందర్భంలో చెప్పారు చెప్పి అంటే నాలుగు శ్లోకాల్లో అది వివరించారు నాలుగు శ్లోకాలు దృష్టాంతమే రజసత్వ భ్రాంతి విషయంలో ఈ నాలుగు రజసత్వ భ్రాంతి కాదు దశమ దశమ దశమ పురుష దృష్టాంతం మనం చూసాం కదా ద్వయం సత్ దశమే యథ అని చూసాం కదా ఆ పదమవాడు అనే దృష్టాంతంలో ఈ ఐదు అంశములను వివరించారు వివరించి ఈ ఐదు అంశములను మీరు చక్కగా పదమవాడు దృష్టాంతంలో బాగా తెలుసుకోండి తెలుసుకుని ఈ ఐదు అంశములను తత్వమసి అనే దానికి అన్వయించుకోండి అని చెప్తున్నారు కాబట్టి తత్వమసికి ఈ ఐదు అంశములను అన్వయించడానికి ముందు పదమవాడము నీవే అనే వచనమునకు ఈ ఐదు అంశములను అన్వయించాలి ఓకే ఎలాగా మొదటిది అజ్ఞానము వాడు తాను వాడనని తెలియకుండా ఉన్నాడు అది అజ్ఞానం ఏ వాడి కొరకు వాడు వెతుకుతున్నాడో వాళ్ళందరూ వెతుకుతున్నారు వాడి కోసం వీడు వెతుకుతున్నాడు ముఖ్యంగా ఈ నాయకుడు వెతుకుతున్నాడు వాడి కోసం ఆ వాడు ఎవరు తానే అయి ఉన్నాడు అయినా కూడా ఆ సంగతి తెలియక తాను పొదలవాడననే సంగతి తెలియక వాడి కోసం వెతుకుతున్నాడు అదే అజ్ఞానం ఏమంటే వాడు ఎక్కడో బయట ఉన్నాడు అని వెతుకుతున్నాడు ఏమండి తర్వాత ఆవరణం ఏమిటో తెలుసుకున్న అజ్ఞానం ఏమిటి అజ్ఞానం ఏమిటి తానే పదము వాడను అని తెలియకుండా అది అజ్ఞానం ఇంకా ఆవరణము ఆవరణం ఏమిటంటే ఆవరణం ఏమిటంటే తనని తాను చూస్తూనే ఉన్నాడు తనని తాను చూస్తున్నాడుగా తనకు తాను తెలుస్తూనే ఉన్నాడుగా పదమవాడు తానేగా కానీ పైకి ఏమని చెప్తున్నాడు ఎరా పదమవాడు కనపడలేదు అని అనుకున్నాడు కాబట్టి తనని తాను పదవవాడుగా తెలియకుండా జ్ఞానము అలా అన్వయించుకోండి అలా దాంట్లోనే సూక్ష్మంగా ఉంటుంది దాని మీద దృష్టాంతం కదా దృష్టాంతాన్ని అలాగే తీసి ముక్కలు చేసి పెట్టకూడదు ఎంతవరకు చెప్పారో అంతవరకే దృష్టాంతం కాబట్టి పదవవాడు తానే అని తెలియకుండా జ్ఞానము చుట్టుపక్కల ఎలా ఈ పదవవాడు ఎక్కడ కనపడటం లేదు అని అంటున్నాడు ఎంత వెతికినా కనపడటం లేదు అని అంటున్నాడు అది ఆవరణము ఆవరణం అంటే కత్తి లేదు ఆవరణము అన్న ఆవృతి అన్నా ఒకటే రెండు మూడవది మూడవది ఏమిటి విక్షేపము విక్షేపం అంటే శోకము విక్షేపం అంటే రజోగుణము రజోగుణం అంటే దుఃఖము <clears throat> వాడు పోయాడు బాబోయ్ అని ఏడుస్తున్నాడు జనరల్ గా లోకంలో మీకు ఇలా గుండెలు కొట్టుకుంటూ ఏడుస్తారు ఊరికే ఏడుస్తారు అన్నారు ఎడవాలి కాబోలు అనుకుని ఏడుస్తారు ఎక్కడో ఒకరు పోయారు నేను అనుకోకుండా వెళ్ళాను మామూలుగా వెళ్ళాను ఏదో ఎలా పోయారు ఇది అది ఈ మాటలు ఆ మాటలు మాట్లాడుతూ హఠాత్తుగాను ఎవడు ఏడుస్తున్నట్టుగా వినపడేది ఎవరు ఎక్కడ ఏడుస్తున్నారంటే అక్కడ ఏడుస్తున్నారు అది కేసు వెళ్ళాను అక్కడ ఒక పెద్ద కూర్చొని ఏడుస్తుంది నేను వెళ్ళి ఏడుస్తున్నా ఎందుకు ఏడుస్తున్నానంటే అంటే నాకేసి వేల మొహం వేసి చూసింది ఎందుకు ఏడుస్తున్నా అంటే అడుగుతాడు ఇంకా పోయారు కదా అందుకోసం కదా వీడు వచ్చింది కూడా అందుకోసమే మరి ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు ఏమిటి అని ఇలాగా మాట్లాడి నాకేసాను అనిపిస్తుంది కానీ ఉంటుంది అని చెప్పాను నాకేసి మళ్ళీ ఇంకోసారి క్వశ్చన్ మార్క్ అంటే చూసినాను చేతనైతే హరే రామ హరే రామ జపం చేయి అన్నాను చేతనైతే కాదు నా వల్ల కాదు ఆయన లేకపోతే తప్పకుండా ఏడవ అంటే చక్కగా శోకన్నాలు పెట్టడం ఒక పద్ధతిలో ఆ పని చేయమంటే చేస్తాం కానీ ఈ హరే రామ హరే రామ గోళ ఏంటి ఎప్పుడు చేసింది లేదు పెట్టింది కాదు కాబట్టి అది నా వల్ల కాదు లేదా కాబట్టి ఏడవడం కూడా ఇంకేదో ఏడవాలి డబ్బులను ఏడవడం సో మొత్తానికి పొదమవాడు పోయాడు అని వీడు భోగు భోగమని ఏడుస్తున్నాడు అది విక్షేపము అప్పుడు మహాత్ముడు అంటే కేసు వెళ్తూ పదమవాడు ఉన్నాడు అని అన్నాడు ముందు ఆయనకి అర్థమైంది ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతాడు అంటే పదమవాడు కోసం ఏడుస్తున్నాము అని వీళ్ళు చెప్తారు ఆయన లెక్క పెట్టుకుంటే ఆయన విషయం తెలిసిపోయింది ఏమన్నది శిష్యులు అంటే పరమానందయ్య గారి శిష్యులు అది కూడా ఆయనకు తెలుసు దానికి విషయం తెలిసిపోయింది ఆయన అన్నాడు పదమవాడు పోలేదు జీవించియే ఉన్నాడు అంటే అలాగే నిజమంటారా అవును అంటే వీడికి చిన్న ఆశ కలిగేది దాన్ని అపరోక్ష జ్ఞానము అన్నారు ఆ పదమవాడవు నీవే లైన్లో నిలబెట్టి లెక్క పెట్టి ఇప్పుడు తొమ్మిది ఇప్పుడు ఊర పదవాడవు నీవే దశమస్వమసి అని అవును కదా అని వాడికి తెలిసింది దాన్ని ఇంతకు ముందు ముందుది పరోక్ష జ్ఞానం ఇప్పుడు అపరోక్ష ఇందాక నేను అపరోక్ష ఇందాక పరోక్ష ఇప్పుడు అపరోక్ష అమ్మాయ బ్రతుకు దీ జీవుడా అని వాడికి సంతోషం కలిగింది ఎందుకని పదవవాడు దొరికినాడు అని సంతోషం కలిగే దానిని తృప్తి ఈ పది కూడా పది కాదు ఈ వరసంతా కూడా తృప్తయ ఇవన్నీ కూడా మీరు ఆత్మస్వరూపం విషయంలో అన్వయించుకోవాలి అది శ్లోకం పదక్షేపం అజ్ఞానావృతవిక్షేపద్విజజ్ఞానతృప్తయ శోకావగమ అంటే వెంటనే తృప్తి కలిగింది శోకం కూడా పోయింది ఇవన్నీ కూడా మీరు ఆత్మ విషయంలో అన్వయించుకోవాలి ఇది యోజనీయాత్మని చూడయా నీ కేసు నువ్వు చూసుకో నువ్వు దేనికోసం వెతుకుతున్నావు డబ్బు కోసం డబ్బు డబ్బు ఎందుకు డబ్బు భోజనం చేస్తావా కాదు మరి డబ్బు ఎందుకు డబ్బు వల్ల నాకు సుఖము లభిస్తుంది ఓకే ఇంకా దేనికోసం కోసం ఈ భోగ వస్తువుల కోసం వెతుకుతున్నాను అల్లెందుకు వాటి వలన నాకు సుఖము లభిస్తుంది ఓకే ఇంకా దేనికోసం వెతుకుతున్నావు ధర్మము కర్మలను చేస్తూ ఉన్నాను ఎందుకోసం పుణ్యం కోసం పుణ్యం వల్ల ఏమిటి ఉపయోగం స్వర్గం స్వర్గం దేనికోసం సుఖము లభిస్తుంది ఓకే కాబట్టి నువ్వు అర్థము కామము ధర్మము మూడింటిని కూడా సుఖము కొరకై అన్వేషిస్తూ ఉన్నావు ఓకే ఆ సుఖము నీ స్వరూపమేనని తెలుసుకో అని చెప్తాను తర్వాత నువ్వు ఏ సుఖాన్ని అనుభవించాలని కోరుకుంటున్నావో ఆ సుఖము నీ స్వరూపమే అంచేతనే మీకు రహస్యం చెప్తూ హైదరాబాద్ లో ఉండగా మీరు సుఖము శాంతిగా ఉన్నట్లయితే మీరు లండన్ వెళ్ళినా అమెరికా వెళ్ళినా సుఖము శాంతితో ఉండగలుగుతారు మీరు హైదరాబాద్ లో సుఖశాంతులు మీకు లేకున్నట్లయితే అమెరికా లండన్ వెళ్ళినా మీకు సుఖశాంతులు ఉండవు పూజ స్వామిజీ దగ్గరికి ఒక వేదాంత కోర్స్ చేసిన వ్యక్తి వెళ్ళి ఒక ఒక ఛాలెంజ్ ఒకటి చేశాడు ఏమని నేను కూడా అమెరికా తీసుకు నన్ను కూడా అమెరికా తీసుకెళ్ళండి నేను అమెరికా వెళ్ళి అక్కడ పాఠాలు చెప్తాను అని ఛాలెంజ్ చేశాను అని అడిగాడు అడిగితే అన్నారు నువ్వు ముందు ఇక్కడ పాఠాలు చెప్పు ఇక్కడ పాఠాలు చెప్పడం బాగా చూసిన తర్వాత అప్పుడు అమెరికా వచ్చి పాఠాలు చెప్పు కానీ అని అన్నారు అంటే కాదు మీరు స్వామి తత్వవిధానంద గారిని ఆహ్వానించారు కాబట్టి నన్ను కూడా తీసుకెళ్ళారు అని చెప్పేసి అడిగారు అడిగా ఆయన చెప్పారు చూడు ఈ వరి వరి మొక్కలు ముందు నారు పోసి ఆ మొక్కల్ని పీకి ఇంకో చోట నాటుతాను ఎటువంటి మొక్కల్ని పీకి ఒక చోట నుంచి పీకి ఇంకో చోట ఎటువంటి మొక్కల్ని నాటుతారు మంచి బలంగా ఆరోగ్యం మొక్కల్ని ఇక్కడ నుంచి పీకి అక్కడ పాతుతారు అప్పుడు ఆ మొక్కలు అక్కడ కూడా చాలా బాగా పెరుగుతాయి ఇక్కడే నీరు గారిపోయి ఇలాంటి నీరసంగా ఉన్న మొక్కని ఇక్కడి నుంచి పీకి అక్కడ బాధ్యత ఏమిటవుతుంది అది కాబట్టి నువ్వు ఉద్దుతో పాఠాలు చెప్పు నువ్వు పాఠాలు చెప్తే నీ పాఠాలని ఇక్కడ బాగా సెట్ అయితే అప్పుడు నిన్న వెళ్తే నేను ఇన్వైట్ చేస్తాను అప్పుడు నీకు అక్కడ బాగా ఉంటుంది అంతే తప్ప ఇంకో ఆయన్ని చూపించి ఈ చూపించి అలా చేయకూడదు అని చెప్పారు కాబట్టి సుఖము శాంతి అమెరికాలో ఉంటాయా మీలో ఉంటాయా మీలో ఉంటాయి కాబట్టి ఏ సుఖ సుఖము కొరకు మీరు అనుగ్రహిస్తున్నారో ఆ సుఖము నీవే అయి ఉన్నావు తత్వమసి ఇది మీకు తెలిసిందనుకోవచ్చు ఇది మీకు తెలిసిందనుకోవచ్చు అప్పుడు ఈ పైన చెప్పిన ఈ ఆరు ఇది అజ్ఞానము ఆవరణము విక్షేపము వివిధ జ్ఞానము తృప్తి శోకాపగమము అనే ఆరింటిని మీరు మీకే మీరు అన్వయించుకోవచ్చును ఓకే సుఖము నా స్వరూపమేది తెలియకుండుట జ్ఞానము ఆ కారణంగా సుఖం ఎక్కడో బయట ఉన్నది అని వెతుకులాడుట ఆవరణము ఆ వెతుకులాటలో దుఃఖాన్ని పొందుట విక్షేపము ఆ సుఖము నీవే అని ఎవరైనా మహాత్ముడు చెప్పగానే అయ్యో అలాగంటారా నిజమేనంటారా అని అనడము పరోక్ష జ్ఞానము అది తన స్వరూపమే అని తెలుసుకుంట అపరోక్ష జ్ఞానము దాని వలన కలిగేటువంటి సంతోషము తృప్తి ఆ తర్వాత ఇంకా సుఖము గురించి వెతుకులాట పోయింది కనుక శోకము తొలగిపోతా అది మీకు మీరే అన్వయించుకోండి తర్వాత మీరు దేవుడి కోసం వెతుకుతున్నారు దేవుడి కోసం తహతహలాడిపోతున్నారు జనులు దేవుడి కోసం తిరుపతి వెళ్తాడు రామేశ్వరం వెళ్తాడు కాశీ వెళ్తాడు దేవుడి కోసం తిరగని ఊరు లేదు పడని పాటలు లేదు తిరుగుతూనే ఉంటాడు పాటలు పడుతూనే ఉంటాడు దేవుడి కోసం ఇన్ని పాటలు వీడు ఎందుకు పుడుతున్నాడు దేవుడు తన హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడు అని అజ్ఞానము తెలియకుండా ఎప్పుడైతే తన హృదయంలో చైతన్య రూపంగా దేవుడు ఉన్నాడని వీడికి తెలియలేదో అప్పుడు అదే దేవుడు సకల ప్రాణుల హృదయంలో చైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు అని కూడా వీడు గుర్తుపట్టలేడు అది ఆవరణము అందుకోసం దేవుణ్ణి చూడటం కోసమని ప్రయాణాలు చేసి ఎండలో ఎండలో ప్రయాణం ఈ ఎండలో తిరుపతి ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది ఆ బస్సులో తెల్లవారు మీద బస్సులో ఉంటే అది ఎలా ఉంటుందంటే పురాణాల్లో చెప్పారు నరకంలో కాగి గుండె వేడికి చేసిన గుండీలలో పెట్టి గుడ్లు పెడతారని అలాగే ఉంటుంది ఆ బస్సు నరకంలో గుండిగలు కింద నిప్పు పెట్టి దాంట్లో కూర్చోబెడతారు అంతకంటే తేడాగా ఏమీ ఉండదు ఆర్టీసీ బస్సు అలాగే ఉంటుంది రాత్రిపూట కూడా అలాగే ఉంటుంది ఆ తిరుపతి వెళ్తున్నప్పుడు ఆ బస్సులో అలాగా ఒళ్ళు మౌనం చేసేసుకుని కూర్చోడు దిగి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి బయట వెళ్ళడం అక్కడ క్యూలో నిలబడ్డాం ఈ దుఃఖాన్నంతా దేనికోసం వీడు అనుభవిస్తున్నాడు దేవుడి కోసం విక్షేపం ఈ లోపల ఎవడో మహాత్ముడు చెప్పాడు దేవుడు నువ్వు తిరుపతి వచ్చినా నీ హృదయంలోనే ఉంటాడు హైదరాబాద్ లో కూర్చున్నా నీ హృదయంలోనే ఉంటాడు అక్కడికి నరకంలో వెళ్ళి కూర్చున్నా కూడా నీ హృదయంలోనే ఉంటాడు వైకుంఠంలో వెళ్ళి కూర్చున్నా కూడా నీ హృదయంలోనే ఉంటాడు అని ఎవరో మహాత్ముడు చెప్తే అలాగంటారా అంటాడు దాన్ని పరోక్ష జ్ఞానము అవును కదా అని తెలుసుకుంటాడు స్వామి వివేకానంద ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఏమన్నాడంటే మనిషి అనేవాడు ఒక విచిత్రమైన సమావేశం చాలా చిత్రమైన సమావేశం అంటే రెండు మూడు సంగతులు ఒక చోటికి చేరుతా దాన్ని సమావేశం అవుతారు ఎవరు తెలుసిన ఒక పిశాచము ఒక ఒక మానవత్వము పశుత్వము ఇదంతం కాదు పశుత్వము మానవత్వము దైవత్వము అనే మూడింటి యొక్క విచిత్రమైన సమావేశమే మనిషి man is very very peculiar mix of devil human and God ఈ మూడు ఈ మూడు కలిసి ఒక చోట సమావేశమైతే దాని పేరే మనిషి నువ్వు తెలుసుకుని నీలో ఉన్న డెవిల్ని తీసుకోవాలి డెవిల్ అంటే అసూయ ద్వేషము రాగము ఇది తీసుకోవాలి నీవు పరిచ్ఛిన్నుడను అనే దేహాభిమానాన్ని తీసుకోవాలి ఇంకేం మిగిలింది తత్వమసి దైవత్వమే మిగిలి ಅಲಿಯ ಓರೋ ಮಹಾಪುರಿ ಲಿಪ್ತ ಹಾಗೆ ಅಂತಾರಾ ಅಂತೀಯು ಚುಕ್ಕೋರು ಆದಿ ಪರೋಕ್ಷ ಜ್ಞಾನ ಒಂದು ಶಾಸ್ತ್ರಾತ್ಮಕ ಸಮರಂ ದೇಸಿ ಮನನಂ ದೇಸಿ ಆತ್ಮನಿಷ್ಠುರೆಯನ್ನು ಆಹಾ ಈ ಶುದ್ಧ ಬೇತನಿಯ ಮೇದೆಕಂತೋ ಜೀವೇ ಪರಮ ಸ್ಥಾನ ಅನೆ ಅನುಭವಾನಿ ಚರ್ಚು ಮಾಡ್ತಾರೆ ಇದನೇ ಅಪರೋಕ್ಷ ಜ್ಞಾನಮೋ ಅಂತಾ ಅನುಭವ ತಗೊಂಡಾಗೆ ಒಬ್ಬ ದಿನಕಮೈನಾ సంతోషము అనుభవానికి వచ్చింది దాన్ని తృప్తి అంటారు శోకం అనేది పూర్తిగా తొలగిపోయింది దాన్ని శోకాపగమ అంటారు ఈ ఆర్యంతిని మీరు మీ చైతన్య స్వరూపమునందు అన్వయించి చూసుకోండి అని చెప్తున్నారు అర్థమైందండి అజ్ఞానావృతి విక్షేప వివిధ జ్ఞానవృత్తయ అజ్ఞాన అజ్ఞానము ఆవృతి కప్పివేయుట విక్షేప దుఃఖము వివిధ జ్ఞాన పరోక్ష అపరోక్షములనే రెండు రకముల జ్ఞానము తృప్త సంతోషము అనేది శోకాపగమ దుఃఖము తొలగిపోవుట ఇది అనే ఇవి చిరాత్మని చైతన్య ఆత్మస్వరూపమునందు యోజనీయాహ అన్వయించుకొనదమును తెలిసిందండి మళ్ళీ అన్నాను ఇంకోసారి అజ్ఞానావృతి విక్షేప వివిధ జ్ఞానతృప్తయ అజ్ఞానము కప్పివేయుట దుఃఖము పరోక్ష అపరోక్షములనే రెండు రకముల జ్ఞానములు సంతోషము శోకావగమ దుఃఖము తొలగిపోవుట ఇది అనే ఏదే ఇవి చిరాత్మని చైతన్య ఆత్మస్వరూపమునందు అన్వయించుకొనదగును అజ్ఞానావృతి విక్షేప వివిధ జ్ఞానతృప్తయ లోకావగమ ఇచ్చేతే యోజనీయాశ్చిదాత్మని నిక్షేపోత్పత్తిత పూర్వం అదేనా శ్లోకం విక్షే అపి విక్షేప సంస్కృతి అస్యేవ తదవస్థాత్వం అవిరుద్ధం తతస్తయో ఇక్కడ ఓ శంక ఒకటి లేకపోతాడు దుఃఖం అనేది ఉందా ఉంది జ్ఞానం చేత దుఃఖం పోయింది అయితే ఇప్పుడు దుఃఖము పుడుతుంది కదా దుఃఖం వస్తుంది నిద్రపోతున్నప్పుడు దుఃఖం లేదు కదా నిద్ర లేవాలి నిద్ర లేచిన వెంటనే మొట్టమొదటి ఏమిటి కాఫీ సర్వధానం చేసి కాఫీ తాగాలి కాఫీ అయిపోయిన తర్వాత దేవత ఇవాళ పోయి ఎన్నో రోజు ఇవాళ మూడో రోజు అంటే పోయారు ఎవరో ఎవరు పోయి మూడో రోజు సరే అయితే మనం మూడో రోజు అయితే కొద్దిసేపు ఏడవాలి కాబట్టి కట్టు కూర్చుంటాను కొద్దిసేపు కూర్చొని ఏడవాలి అవునా కాబట్టి నిద్రలో దుఃఖం లేదు నిద్ర లేస్తూనే దుఃఖం లేదు కాబట్టి దుఃఖం కూడా పుట్టింది కదా మరి పుట్టిందంటే పుట్టడానికి పూర్వము దుఃఖము ఉన్నట్లా లేనట్లా అంటే దుఃఖమైతే పుట్టడానికి పూర్వం లేకున్నప్పటికీ దుఃఖ వాసన ఉన్నది అని చెప్పడం తీస్తే మళ్ళీ అలాగే పడుతుంది అది దుఃఖము పుట్టుట ఒక సమయంలో దుఃఖము పుట్టినప్పటికీ దుఃఖం పుట్టడానికి ముందు దుఃఖ వాసన ఉన్నది అని చెప్పక తప్పదు ఓకే కాబట్టి దుఃఖము తర్వాత పుట్టింది పుట్టడానికి ముందు వాసన ఉన్నది ఇప్పుడు దుఃఖము సత్యమా అసత్యమా అంటే అజ్ఞానము వలన పుట్టినది కనుక కల్పితమే అది సత్యం కాదు ఓకే కాబట్టి మీకు మోక్షము వచ్చింది అంటే యథార్థమైన దుఃఖము నుండి విముక్తి కాదు కల్పితమైన దుఃఖము నుండియే విముక్తి అయితే సరే దుఃఖం పుట్టాక అది కల్పితమైన దుఃఖము అని మీరు చెప్పారు బాగానే ఉంది పుట్టడానికి ముందుండే వాసన అది కల్పితమా అది యథార్థమా అని ప్రశ్న ఓకే దానికి సమాధానం ఏంటంటే పుట్టిన దుఃఖం ఎట్లయితే తక్కువ తత్పూర్వమునందున్న దుఃఖ వాసన కూడా కలిగటమే అంటే అందుకే మరి ఆత్మస్వరూపమునందు ఎన్ని కల్పనలు ఉన్నాయంటారు ఎన్నైనా ఉండొచ్చు మొత్తం జగత్తంతా కూడా నుండే కల్పించబడి ఉన్నది అని మేము చెప్తుంటే దుఃఖము కల్పితము అని చెప్తుంటే దుఃఖ వాసన కూడా కల్పితము ఇంకొకటి కూడా ఏదైనా ఉంటే చెప్పి అది కూడా కల్పితం ఎన్నైనా కల్పించవచ్చు మీ దగ్గర ప్రాజెక్ట్ అంటూ ఒకటి ఉంటే మీరు ఏ సినిమా వేయచ్చు ఏ సినిమా అయినా వేయాల్సిన ఎలాంటి సినిమానైనా కూడా ఆ ప్రాజెక్టర్లో ఉండే ప్రకాశము ప్రకాశింపజేస్తుంది కాబట్టి మిథ్యకి లెక్క ఏమిటి సత్యానికి లెక్క ఏమిటా లెక్క ఒకటి అంటే ఇంకా సత్యానికి రెండు వేలు మడవనక్కర్లేదు ఒకటి అంటే వేలు మడవనక్కర్లేదు అంటే ఒక ఆయన ఉన్నారు మేము వేలు మడము సత్యం రెండు అని సత్యం ఒకటని శృతి చెప్తుంటే మేము వైదికులమని పైకి చెప్పుకుంటూ సత్యం రెండు అని చెప్పడం చాలా తప్పు ఉండండి ఆ తప్పన్నట్టు ఉన్నట్టు కాబట్టి కల్పిత దుఃఖమునకు ఆశ్రయం ఏది ఆత్మయే కల్పిత దుఃఖ సంస్కారమునకు ఏది అది ఆత్మయే ఇవ్వబో ఉంటాయా ఆత్మయందు ఇన్నేవి ఇంకా ఏమైనా ఉంటే కూడా ఉండొచ్చు ఎందుకంటే ప్రకాశం ఏ విధముగా అయితే సినిమాలో ఎన్ని దృశ్యాలనైనా ప్రకాశింపజేస్తూ ఉంటుందో అదేవిధంగా ఆత్మ చైతన్యము ఎన్నింటికైనా ఆశ్రయముగా ఉండగలుగుతుంది అని అనే అభిప్రాయాన్ని ఆ శ్లోకంలో విద్యానంద స్వామి వ్యక్తం చేస్తూ ఉన్నారు విక్షేపోత్పత్తి తత్పూర్వం అవి విక్షేప సంస్కృతి అస్యేవతదవస్థాత్వం అవిరుద్ధం తపస్తయో ఈ శ్లోకాలు ఒకప్పుడు ఈజీ అండర్స్టాండింగ్ లో ఉండవు జటిలంగా ఉంటాయి బిఫోర్ ది రైట్స్ ఆఫ్ ఇది వినండి మీకు ఇంగ్లీష్ వాళ్ళు తెలుస్తుంది కదా before the rise of superimposition the impressions are seats of superimposition exist దుఃఖం సూపర్ ఇంపోజిషన్ కాదు విక్షేపం అంటే దుఃఖం అని నేను చెప్పాను సూపర్ ఇంపోజిషన్ అని ఆయన అన్నారు రెండు కరెక్టే దుఃఖం సూపర్ ఇంపోజిషనేగా ఆ సూపర్ ఇంపోజిషన్ దుఃఖం అనే అధ్యాస కలుగక ముందు వాసన అనే అభ్యాసం ఉంటుంది ఉన్నది therefore it is not inconsistent to say the first stage two stages belong to చిరాభాష ఎలో ఆ రెండు కూడా అంటే రెండు దుఃఖ వాసన దుఃఖము ఈ రెండు కూడా చిరాభాష ఎందు ఉంటాయి అంటే జీవు జీవున ఎందు ఉంటాయి అని చెప్పడంలో అభ్యంతరమేమీ లేదు చిత్తునందు కల్పితములు మరి ఎన్నో ఉంటాయి అంటున్నారంటే చిరాభాసం కూడా కల్పితమే ఇప్పుడు సినిమాలో హీరో ఉన్నాడు వాడు దుఃఖిస్తూ ఉంటాడు హీరో ఇంటర్వెల్ దాకా దుఃఖిస్తూ ఉంటాడు ఇంటర్వెల్ అయిన తర్వాత మిగిలిన భాగంలో పరాక్రమాన్ని చూపించి విజయాన్ని సాధించి ఆఖరిని సుఖిస్తాడు వాడి దుఃఖము కల్పితమే వాడి సుఖము కూడా కల్పితమే కాబట్టి ఇవన్నీ సూపరింపోజిషన్సే వేదానికి అంటే అంతకు ముందేదో మీమాంసలో ఉంది అంటే వాసన యథార్థం అవ్వాలి వాసనచే కల్పితమైనటువంటి దుఃఖము అయథార్థము కావాలి అనేది ఒక మీమాంస చేయొచ్చు ఎలాగంటే మీరు తాను చూసి బాగనుకుంటారు పాము కల్పితము మరి ఆ పాము ఎక్కడి నుంచి వచ్చింది పాము సంస్కారం నుంచి వచ్చింది ఆ పాము సంస్కారం ఎలా వచ్చింది యథార్థమైన సర్పమును చూసినప్పుడు వచ్చింది కాబట్టి పాము సంస్కారం కరెక్టే పామే తప్పు కాబట్టి వాసన సత్యమే అని ఎవరైనా అనవచ్చు కాబట్టి దుఃఖ వాసన యథార్థమే దుఃఖమే కల్పితము అని ఎవరైనా అనొచ్చు రెండు ఒకటేనే బాబు దుఃఖమును బట్టి దుఃఖ వాసన దుఃఖ వాసనని బట్టి దుఃఖము పూర్వ ఉత్తరోత్తర అధ్యాసకు పూర్వపూర్వ అధ్యాస లేదు కాబట్టి రెండు కూడా అధ్యాసలే కల్పితములే అని త్రోసిపుచ్చుకున్నారు తెలిసిందండి మరి కొంచెం పంచదశి క్లాస్ అంటే దాని స్టాండర్డ్ ఒకటి ఉంటుంది కదా విక్షేపోత్పత్తి పూర్వం అవి విక్షేప సంస్కృతి అస్యేవ తదవస్థాత్వం అవిరుద్ధంతస్తయో విక్షేపోత్పత్తి పూర్వం అభి విక్షేప సంస్కృతి అస్తి తదవస్థాత్వం అవిరుద్ధం తదో విక్షేపోత్పత్తి దుఃఖము పుట్టుట కంటే పూర్వమపి ఇందు కూడా విక్షేప సంస్కృతి దుఃఖము యొక్క వాసన అస్వేవా నిశ్చితముగా ఉన్నది స్వత అందువలన తయో ఆ రెండింటికి అనగా దుఃఖమునకు దుఃఖవాసనకు తదవస్థాత్వం ఆ చిదాభాస యొక్క అవస్థలు అవుట అవిరుద్ధం విరుద్ధము కాదు ఈ అవస్థలన్నీ కూడా అంటే దుఃఖించుట అనే అవస్థ ఎవరిది చిరాభాస ఈ దుఃఖమునకు మూలము వాసన దానిని కలిగి ఉండుట ఆ అవస్థ ఎవరిది చిరాభాస సుషుప్తి ఎందు దుఃఖ వాసన రూపంగా దుఃఖ వాసన రూపుడై ఉంటాడు చిరాభాస సుషుప్తిలో నిద్రలేస్తూనే కావి పుచ్చుకుని దుఃఖి కావి పుచ్చుకుని దుఃఖిస్తాడు కావి పుచ్చుకోకుండా దుఃఖిస్తాడు అంటే మీరు అనొచ్చు వెటకారం వెటకారం చేయడం కాదు లేదు నేను అనుభవంతో నేను చూసి చూసి చూసి ఎటొచ్చి జనులు ఏం చేస్తారంటే చూసి దాన్ని పక్కన పెట్టేస్తారు నేను అలా కాదు దాన్ని చూసి పరిశీలించి అలాంటి ఏదో నడుస్తూ ఉంటుంది అంచేత అది దాని వాసన అలా గుర్తులో ఉంటుంది కాబట్టి నేను చూశాను తోట కూడా ముందు కాఫీ తాగేస్తే కాఫీ కానీ టీ కానీ అయిపోతే దుఃఖించడానికి ఆ వాసనకి కొంత బలం వచ్చి పైకి వస్తుంది దుఃఖం అప్పుడు దుఃఖించవచ్చు దుఃఖించడానికి మాత్రం నీరసం వస్తుంది దుఃఖించాలంటే కూడా ఓపుకుండద్దు అది సంగతి కాబట్టి ఈ రెండు కూడా దుఃఖము దుఃఖ వాసన ఈ రెండు కూడా అచ్చిన అచ్చిరాభాషలే ఉంటాయి చిదాభాసంలో ఉంటాయి రెండు కల్పితములే చిదాభాసే కల్పితం అనుకుంటే ఈ రెండు అవస్థలు కల్పితమండంలో మండలంలో అభ్యంతరమేమున్నది విక్షేపోత్పత్తి దుఃఖము పుట్టుట కంటే పూర్వమపి ముందు కూడా విక్షేప సంస్కృతి అంటే సంస్కృతి అంటే సంస్కారం అంటే వాసన అనమాట దుఃఖ వాసన అస్యేవ నిశ్చయముగా గలదు తదహానువలన తయో దుఃఖము దుఃఖవాసన అనే ఆ రెండింటికి తదవస్థాత్మం ఆ చిదాభాస యొక్క అవస్థలై ఉండుట అవిరుద్ధం విరుద్ధము కాదు అంటే దాంట్లో విరోధమేమి లేదు విక్షేపోత్పత్తి పూర్వం అవిక్షేప సంస్కృతి అస్వస్థాత్వం అవిరుద్ధం తతస్తయో బ్రహ్మణ్యారోప ఆరోపితత్వేనా ब्रह्मावस्थे इमे न शङ्कनीयम् सर्वासाम् ब्रह्मण्येवाधिरोपणात् ब्रह्मण्यारोपितत्वेन ब्रह्मावस्थे इमे ప్రశంకనీయం సర్వాసాం బ్రహ్మణ్యేవాదిరోపణాత్ బ్రహ్మణీ ఆరోపితత్వేన బ్రహ్మావస్థే నా శంకనీయం సర్వాసాం బ్రహ్మణి దేవా అధిరోపణాత్ ఈ చర్చ ఏమిటో తెలుసిన ద్వైతుల పూర్వపక్షమునకు త్రోసిపుచ్చుట ద్వైతులు ఏమన్నారంటే ఏమయ్యా నువ్వు చెప్పు జీవుడు దేవుడు ఒకటే అంటావా వేరు వేరు అంటావా ఒకటే ఓకే దుఃఖం జీవుడు వేరు ఉందంటావా లేదంటావా ఉంది శాస్త్ర శాస్త్రాధ్యయనం చేయడం మోక్షము ఇదంతా జీవుడు దేవుడేనంటావా అవును అయితే ఈ దుఃఖం వెళ్ళి దేవుడేందు ఉందని చెప్తున్నట్లయినది అని చెప్పే ఎంత గొప్ప పూర్వపక్షాన్ని మనం చేసినాము అని బయట వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు ఓకే మీకు లాజిక్ అర్థమైంది కదా ఇది విన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన పూర్వపక్షం విన్నట్లయితే ద్వైత పండితులందరూ కూడా చప్పట్లు ఉంటారు ఎంత బాగా చెప్పాడో చూడండి ఆయన పూర్వపక్షం ఏమిటో మీకు తెలిసిందా దుఃఖము జీవుడికి ఉందంటావా లేదంటావా ఉంది ఉందే చెప్పాలి లేకపోతే దుఃఖం లేకపోతే గురువు ఎందుకు శిష్యుడు ఎందుకు శాస్త్రం ఎందుకు శాస్త్రాన్ని తీసుకెళ్లి చెల్లో హుస్సేన్ సాగర్లో కాబట్టి శాస్త్రం ఉండాలి గురువు ఉండాలి శిష్యుడు ఉండాలి అంటే దుఃఖం ఉండాలి దుఃఖము జీవుని ఎందు ఉన్నది జీవుడు దేవుడికి తేడా ఉన్నది తేడా లేదు అంటే దుఃఖమును తీసుకువెళ్లి దేవుని ఎందు ఉన్నది అని చేసినట్లే దుఃఖం దేవుల్లో ఉంటే అది దేవుడు యొక్క దేవత్వానికి భంగము కర్మది కాబట్టి నీ సిద్ధాంతంలో ఒక పెద్ద లోసుకు వచ్చి పడినది ఇది పూర్వపక్షం దీనికి సమాధానం ఏమిటో తెలిసిన దుఃఖం ఏమిట్రా దుఃఖం ఒక్కటే కాదు భయము పుణ్యము పాపము ఇంకా ఏమైనా పట్టుకురా ఇవన్నీ కూడా జీవుని ఎందు ఆరోపించబడి ఆ జీవుడు బ్రహ్మ ఎందు ఆరోపింపబడి ఉన్నాడు ఇంకా ఏమైనా కొన్ని ఆరోపాలు కావాల్సి వస్తే పట్టుకురా ఇవన్నీ బ్రహ్మ ఎందే ఆరోపించబడి ఉన్నవి బ్రహ్మ తప్ప ఇతరము ఏమీ లేదు ఉన్నది బ్రహ్మ ఒక్కటియే కాబట్టి ఏమి ఆరోపణలు చేసినా ఆ బ్రహ్మ మీదే ఆరోపించాలి అయితే నువ్వు ఎన్ని ఆరోపించినా బ్రహ్మ బ్రహ్మగానే ఉంటుంది తప్ప ఆరోపణల చేత బ్రహ్మ కలుషితము కాదు ఇది శంకర్లు దృష్టాంతం చెప్పారు వీడు ఎండమావులను చూస్తూ ఉంటాడు ఎడారిలో ఎండమావులను చూస్తూ ఉంటాడు ఎంత గంట సేపు చూశాడు అనుకోండి లేకపోతే నాలుగు గంటలు చూశాడు అనుకోండి అంత మాత్రం చేయదు అక్కడ ఎడారి తడిగా ఉంటుందా దానికి తడి వస్తుందా ఎందుకంటే ఎండమాది కల్పితం కల్పితమైన దాని లక్షణము అధిష్టానమునకు ఎన్నడూ రాదు కాబట్టి నువ్వు బ్రహ్మ మీద నాలుగు ఆరోపించిన నలభై ఆరోపించిన నాలుగు వందలే ఆరోపించిన వాటి వలన బ్రహ్మకు నుసుము లోటు కాలుష్యము సుతరాము ఉండనే ఉండదు సరిపడిందండి